यदि सर्वो जन्तुः आत्मनः प्रकृतिसदृशम् एव चेष्टते न च प्रकृतिशून्यः कश्चिदस्ति ततः पुरुषकारस्य विषयानुपपत्तेः शास्त्रानर्थक्यप्राप्तौ इदम् उच्यते इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न तौ ह्यस्य परिपन्थिनौ इन्द्रियस्य इन्द्रियस्य अर्थे सर्वेन्द्रियाणाम् अर्थे शब्दादिविषये इष्टे रागः अनिष्टे द्वेष इति एवम् प्रति इन्द्रियार्थे रागद्वेषौ अवश्यम् भाविनौ तत्र अयम् पुरुषकारस्य शास्त्रार्थस्य च विषय उच्यते శాస్త్రార్థే ప్రవృత్త పూర్వమే రాగద్వేషయో వశం న ఆగచ్చేత్ యా హి పురుషస్య ప్రకృతి సా రాగద్వేషపురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయతి తదా స్వధర్మపరిత్యాగ పరధర్మానుష్ఠానం చ యదా పునః రాగద్వేష తత్ప్రతిపక్షేణ నియమయతి తదా శాస్త్రదృష్టి एव పురుషో భవతి न ప్రకృతివశ తస్మాత్ తయో రాగద్వేషయో వశం న ఆగచ్చేత్ యత తౌ హి అస్య పురుషస్య పరిపంథినౌ శ్రేయోమార్గస్య విఘ్నకర్తారౌ తస్కరౌ ఇవ ఇత్యర్థః